सा इयम् ज्ञानस्य परानिष्ठा उच्यते कथम् कार्या इति बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानम् नियम्य च शब्दादीन् विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च बुद्ध्या अध्यवसायात्मिकया विशुद्धया मायारहितया युक्तः సంపన్నో ధృత్యా ధైర్యేణ ఆత్మానం కార్యకరణసంఘాతం నియమ్య నియమనం కృత్వా వశీకృత్య శబ్దాదీన్ శబ్ద ఆది యేషాన్ శబ్దాదయ తాన్ విషయాన్ త్యక్వా శరీరస్థితిమాత్రన్ శరీరస్థితిమాత్రాన్ కేవలాన్ ముక్త్వా తత अधिकान् सुखार्थान् त्यक्त्वा इत्यर्थः शरीरस्थित्यर्थत्वेन प्राप्तेषु च रागद्वेषौ व्युधस्य च परित्यज्य